किमर्थम् कस्य वा त्वत्प्राप्तिप्रतिबन्धहेतोः नाशकम् बुद्धियोगम् तेषाम् त्वद्भक्तानाम् ददासीति आकाङ्क्षायाम् आह तेषामेव तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता तेषाम् एव कथम् नाम श्रेयः स्यादिति अनुकम्पार्थम् దయాహేతోः అహం అజ్ఞానజం అవివేకతో జాతం మిథ్యాప్రత్యయలక్షణం మోహాంధకారం తమో నాశయామి ఆత్మభావస్థ ఆత్మనోభావ అంతఃకరణాశయ తస్మిన్నేవ స్థిత సన్ జ్ఞానదీపేన వివేకప్రత్యయరూపేణ భక్తిప్రసాదస్నేహాభిషిక్తేన మద్భావనాభినివేశవాతేదితేన బ్రహ్మచర్యాదిసాధనసంస్కారవత్ ప్రజ్ఞావర్తినా విరక్తాంతఃకరణాధారేణ విషయవ్యావృత్తచిత్తరాగద్వేషాకలుషిత నివాతాపవారకస్థేన నిత్యప్రవృత్తైకాగ్ర్యధ్యాన జనిత సమ్యగ్దర్శన భాస్వత జ్ఞానదీపేన ఇత్యర్థః